మూడవ అధ్యాయము తిబెరికైసరు ఏలుబడిలో పదునైదవ సంవత్సరమందు యోదయకు పొంతు పిలాతు అధిపతిగాను గలిలయకు హేరోదు చతుర్థాధిపతిగాను ఇతూరయ త్రకోనీతి దేశములకు అతని తమ్ముడైన పిలుప్పు చతుర్థాధిపతిగాను అభిలేనే దేశమునకు లొసానియా అధిపతిగాను అన్నయు కయపయు ప్రధాన యాజకులుగాను ఉన్న కాలమున అరణ్యములోనున్న జకరియా కుమారుడైన యోహానునొద్దకు దేవుని వాక్యము వచ్చెను అంతటా అతడు వచ్చి పాపక్షమాపణ నిమిత్తము మారుమనసు విషయమైన బాప్తిస్మము పొందవలనని యోర్దాను నదీ ప్రదేశమందంతటా ప్రకటించుచుండెను ప్రభువు మార్గము సిద్ధపరచుడి ఆయన త్రోవలు సరళము చేయుడి ప్రతి పల్లము పూడ్చబడును ప్రతి కొండయు మెట్టయు పల్లము చేయబడును వంకర మార్గములు తిన్నని వగును కరకు మార్గములు నున్నని వగును సకల శరీరులు దేవుని రక్షణ చూతురు అని అరణ్యములో కేకలు వేయుచున్న యొక్కని శబ్దము అని ప్రవక్త అయిన యషియా వాక్యముల గ్రంథమందు వ్రాయబడినట్టు ఇది జరిగెను అతడు తన చేత బాప్తిస్మము పొందవచ్చిన జనసమూహములను చూచి సర్పసంతానమా రాబోవు ఉగ్రతను తప్పించుకొనుటకు మీకు బుద్ధి చెప్పినవాడెవడు మారు మనసునకు తగిన ఫలములు ఫలించుడి అబ్రాహాము మాకు తండ్రి అని మీలో మీరు అనుకున్న మొదలు పెట్టుకొనవద్దు దేవుడి ఈ రాళ్ల వలన అబ్రహామునకు పిల్లలను పుట్టింపగలడని మీతో చెప్పుచున్నాను ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరున ఉంచబడియున్నది గనుక మంచి ఫలము ఫలించని ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడునని చెప్పాను అందుకు జనులు అలాగైతే మేమేమి చేయవలనని అతని నడుగగా అతడు రెండు అంగీలు గలవాడు ఏమియూ లేనివానికి ఇయ్యవలెననియూ ఆహారము గలవాడును అలాగే చేయవలెననియూ వారితో చెప్పాను సుంకరులను బాప్తిస్మం పొందవచ్చి బోధకుడా మేమేమి చేయవలెనని అతని నడుగగా అతడు మీకు నిర్ణయింపబడిన దానికంటే ఎక్కువ తీసుకొనవద్దని వారితో చెప్పెను సైనికులను మేమేమి చేయవలనని అతని నడిగిరి అందుకు అతడు ఎవనిని బాధపెట్టకయు ఎవని మీదను అపనింద వేయకయు మీ జీతములతో తృప్తి పొందియుండుడని వారితో చెప్పెను ప్రజలు కనిపెట్టుచు ఇతడు క్రీస్తై యుండునేమో అని అందరూ యోహానును గూర్చి తమ హృదయములలో ఆలోచించుకునిచుండగా యోహాను నేను నీళ్లలో మీకు బాప్తిస్మమిచ్చుచున్నాను అయితే నాకంటే శక్తిమంతుడొకడు వచ్చుచున్నాడు ఆయన చెప్పుల వారును విప్పుటకు నేను పాత్రుడను కాను